సర్వస్య శరణాగతి పరిపూర్ణత కైవల్యం అప్పుడు మాత్రమే సాధ్యం ఆవరణరహితం నిరావరణం నిస్త్రైగుణ్యం నిర్బీజం నిర్విచారం నిర్వికారం నిర్మలం నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवाशिष्यते ॐ तत्सत् शांति शांति शांति हरि ओ श्री गुरुभ्यो नम हरि ओ नारायण नारायण साईराम साईराम अंडी